సమనుష్యాణం పరమ ఆనంద అవతారిక ఎస్య పరమానందస్య మాత్రా అవయవా బ్రహ్మాదిభి ఈ అవతారిక అయిందా అయిపోయింది సో మంత్రం చెప్పాలి సో సహాయ మనుష్యాణం రాధ మనుష్యానందమని ఒక యూనిట్ని ముందు నిర్వచించాలి ఇప్పుడు ఏదైనా వస్తువు యొక్క పొడవు కొలవాలనుకోండి అడుగు ఫుట్ అనే ఒక యూనిట్ని ముందు నిర్వచించారు అది అలా వచ్చిందంటే మన కాలు ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఫుట్ కాలు ఎంత ఉంటుందో అలా పెట్టి అలా అయితే ఎక్కడ ఉంటుంది పొడుగాటి వాళ్ళ కాళ్ళు పెద్ద ఉంటాయి పొట్టి వాళ్ళ కాళ్ళు చిన్న ఉంటాయి అందుకోసం ఒక స్టాండర్డ్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక రాడ్ ఒక కాపర్ రాడ్ ఒకటి పెట్టి దాన్ని ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తూ ఇది ఇది వన్ ఫుట్ అని చెప్పారు చెప్పి మరి మా సంగతి ఏమిటి మేము ఎక్కడెక్కడ ఉంటామంటే వచ్చి దీన్ని బట్టి మీరు కూడా కొలతలు పట్టుకుపోండి అని ఒక స్టాండర్డ్ పెట్టారు అది ఫుట్ ఇంకా మొత్తం ప్రపంచం అంతా కూడా ఫుట్ అనేది కొలత అక్కడి నుంచి వచ్చింది దానికంటే చిన్నవైతే అంగుళాలు పెద్దవైతే గజాలు ఫుట్ ఇస్తే స్టాండర్డ్ అలాగే ఇది వేదాంతం కదా ఇక్కడ పొడవులు విడల్పులు కాదు కొలిచి ఇక్కడ మనిషి యొక్క ఆనందాన్ని కొలవాలి ఆనందాన్ని కొలవడానికి ఒక యూనిట్ కావాలి ఓకే మనుష్యానందము అనేది ఒక యూనిట్ పెట్టుకుందాం పశుపక్ష్యాదులకు ఉండే ఆనందాలు దానికంటే తక్కువ ఉంటాయి దేవతలకి బ్రహ్మదేవుడికి మొదలైన వాళ్ళకు ఉండే ఆనందం దానికంటే ఎక్కువ ఉంటాయి ఆ రకంగా ఒక యూనిట్ పెట్టుకున్నాం ఆ యూనిట్ ఏంటంటే సహా యహ మనుషుల్లో మళ్ళీ అందరి ఆనందం ఏకరూపంగా ఉండదు అందరి కాళ్ళు ఒకలాగే ఉండవు కదా కాబట్టి ఎవడో ఒక మనిషిని మనం స్టాండర్డ్గా తీసుకుంటాం ఇదంతా భావనాత్మకంగా ఉంటుంది ఆనందానికి కొలత ఉండదు తూకమేలే కదా భావనయే అలాగా మనుషుల్లో ఒకరిని తీసుకోండి వాడు అన్ని విధాలా సమర్థుడు అంటే అవయవ లోపాలు ఏం లేవు అవయవ లోపాలు ఉంటే ఆనందం తగ్గుతుంది కాబట్టి అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి సంపదలు కూడా సమృద్ధిగా ఉండాలి తర్వాత అందరిపై అధికారం కూడా ఉండాలి ఇతర వాళ్ళ ఇతరులను కొంచెం ముట్టిగా వేస్తుంటే ఆనందం కలుగుతూ ఉంటుంది తర్వాత మనుషులకు ఉండే భోగాలు కొన్ని ఉన్నాయి ఆ భోగాలన్నీ వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉండాలి అటువంటి మనిషిని చూసుకుని మీరు ఊహించుకోండి అలాంటి మనుషులు ఎవరో ఉండరు ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఎవరో ఉండరు మీరు ఊహించుకోండి అదే ఆ మనిషికి ఉండే ఆనందం ఒక ఆనందము ఒక యూనిట్ అని అనుకున్నాం భాష్యం సరే కశ్చిత్ ఎవడో ఒకడు కూసోవరిట్ మేబీ ఓకే ఎవడు వాడు మనుష్యానాం మధ్యే పార్థ సంసిద్ధ అవికల సమగ్రావయవ ఇత్యర్థ వాడు రాధుడు సో రాధ్ అనే ధాతువు నుంచి తప్పనిచేయం చేస్తే రాధ అవుతుంది రాధ అనే పదం కూడా రాధ అనే ధాతువు నుంచే వచ్చింది తర్వాత ఆరాధన ఆరాధన ఆ ఉపసర్గ అనా ప్రత్యయం రాధన కాబట్టి ఇవన్నీ కూడా రాధ అనే ధాతువు నుంచి వచ్చాయి అంటే ఆ ధాతువుకి అర్థం ఏంటంటే చాలా గొప్పది అని అర్థం సో రాధ అంటే సంసిద్ధ రెడీ అనేది రెస్పెక్ట్ అంటే రెడీ అంటే ఏమిటి రెడీ అవి కలహ అంటే వాడికి ఏమి అవయవ లోపం లేదు వికలాంగుడు కాదు అవి కలహ ఓకే అంటే అర్థం సమగ్రావయుడు అని అర్థం అటువంటి మనిషిని తీసుకోండి అందరూ అలా ఉండరు ఎవరో కొద్దిమంది ఉంటారు అంటే అన్ని అవయవులు బలంగా దృఢంగా ఉన్నవాడిని ఒకరిని తీసుకోవాలి తీసుకుని ఇంకా ఎలా ఉండాలి వాడు సమృద్ధ ఉపభోగోపకరణ సంపన్నో భవతి భోగాలకి అంటే ఇంద్రియ భోగాలను పొందడానికి ఎన్ని సామగ్రులు ఉపకరణాలు కావాలో అవన్నీ నిండా ఉన్నాయి వాటి దగ్గర మంచి ఫస్ట్ క్లాస్ టీవీలు అవన్నీ ఉన్నాయి మంచి మ్యూజిక్ బాక్సులు అన్నీ ఉన్నాయి మంచి ఫస్ట్ క్లాస్ మల్టీ క్వీజన్ భోజన సదుపాయాలన్నీ ఉన్నాయి అలాగే అన్ని భోగాలు వాడి దగ్గర ఉన్నాయి అంటే అందరితో అయిపోలేదు కించా ఇంకా ఉంది అన్యేషాం సమానజాతీయానం అధిపతి స్వతంత్ర పతి మాండలిక ఇలాంటి వాడు వీడు ఒక్కడే చాలా మంది ఉంటారు ఇప్పుడు అవయవాలన్నీ బాగా ఉన్నవాడు అందరూ చాలా మంది ఉంటారు కొద్ది మందికి లేకపోవచ్చు అవయవాలన్నీ బాగా ఉన్న వాళ్ళకి సంపాదన నిండా ఉండక్కర్లా కొంతమందికి కానీ కొంతమంది ఉంటారు వీడు ఆ విధమైన వాళ్ళందరి మీద అధిపతి ఉంటాడు సమాన జాతీయానం అధిపతి అంటే సర్వస్వతంత్రుడుగా కాదు ఉంటాడు వీళ్ళందరి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు చక్రవర్తి స్థానం అనుకోండి అంతేగాని కేవలం మండలేశ్వరుని మాత్రం అనుకోవద్దు మండ మండలానికి అధిపతి అంటే ఇలాంటి మండలాధిపతులు వందలాది మంది ఉంటారు వాళ్ళ మీద పైవాడు ఎవడో ఉంటాడు మళ్ళీ అది మళ్ళీ సమస్య మళ్ళీ ఇంకొకటికి వీటితో వెళ్ళి దండం పెడుతూ ఉండాలి ఇంకొకటి చెప్పు చేతుల్లో ఉండాలి అలా కాదు వీడు మాండలికుడు కాదు మండలాధిపతి కాదు మొత్తం ఇటువంటి మండలాధిపతులందరి పైన కూడా ఒక చక్రవర్తి లాంటివాడు అంటే అందరిపై ఆధిపత్యం ఉంటుంది అంటే సర్వస్వతంత్రుడు ఇంకా ఏంటి సర్వై సమస్తై మానుష్యకై ఇది దివ్యభోగోపకరణ నివృత్ర్థం అంటే మీరు దగ్గర మానుష్యక భోగాలన్నీ ఉంటాయి అంటే మనుష్య లోకానికి సంబంధించిన భోగాలు ఉంటాయి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భోగము అంటే దేవభోగాలు కూడా ఉండొచ్చు ఈ మనుష్యానందం యొక్క దేవ దేవభోగాల్ని మనం పరిగణంలోకి తీసుకోవడం లేదు మనుష్య భోగాలు మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి దేవభోగములను పక్కన పెట్టడం కోసం మనుష్య కైహని విశేషణం వేసిన మనుష్య లోకములకు చెందిన అంటే ఎంతవి మనుష్యానామేవా భోగోపకరణాన్ని తై సంపన్నా అతిశేన సంపన్న సంపన్నతమ మానుష భోగాలు అన్నీ వీటి దగ్గర ఉంటాయి అయితే మానుష్య మనుష్యులకు ఉండే భోగాలు మనుషులకు ఉండే భోగాలు అందరి మనుషులకి ఉండకపోవచ్చు కానీ ఎంతో కొంతమందికి ఉంటాయి కదా టీవీలో కల్లా సోనీ టీవీ పెద్ద టీవీ గొప్పదనుకోండి అటువంటి గొప్ప టీవీ అందరూ కొనుక్కోలేకపోవచ్చు కానీ చాలామంది కొనుక్కుంటారు వంద మందో యాభై మందో కొనుక్కుంటారు అలాగే ఇక్కడ వీళ్ళ బిల్లు కాదు ఎవరికీ ఉండకపోవచ్చు కానీ పది మందికైనా ఉంటుంది ఆడి ఏదో కాబట్టి ఈ విధంగా చాలామందికి భోగాలు ఉండొచ్చు దాకా ఆ విధముగా ఇటువంటి గొప్ప గొప్ప భోగములు కలవారిలో కూడా వీడు అగ్రస్థానంలో ఉంటాడు సంపన్న తమ అంటే వీటి దగ్గరున్న భోగములకు ఇంకా హద్దే లేదన్నమాట మిగతా వాళ్ళందరూ వీడికంట తక్కువే ఆ విధంగా అటువంటి వాడికి ఆనందం ఉంటుంది వాడికి ఏదో సుఖం ఇక్కడ ఆనందం శబ్దానికి సుఖం అర్థం చెప్పండి వాడికి ఉండేటువంటి ఆ సుఖానుభవం ఏది కలదో అది ఒక సహా మనుష్యానాం పరమ ఆనంద మనుష్యుల కేటగిరీలో అది సుప్రీం హ్యాపీనెస్ ಮನುಷ್ಯ ಕ್ಯಾಟಗರಿ ఓకే తత్ర ఆనందానందినో భేద నిర్దేశాత్ నార్థాంతరభూతత్వం అండ్ ఆనందమునకు ఆనందము గలవానికి తేడా ఉందా సో ఇక్కడ మనిషిని సహా అంటే మనిషిని పరమ ఆనంద అనే ఆనందంతో అభేదంగా చెప్తున్నారు వాడు ఆనందము అని చెప్తున్నారు ఆనందము గలవాడు అని చెప్పాడు కదా మరి వాడు ఆనందము అంటే ఆనందాన్ని ఆనందము గలవాడిని అభేద నిర్దేశం చేస్తున్నారు కదా ఆనంద ఆనందిమోహ అభేద నిర్దేశ ఇద్దరికి భేదం చూపించకుండా మంత్రంలో చెప్తున్నారు కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది మనకి ఆనందము వేరు ఆనందము గలవాడు వేరు అనుకోవద్దు అర్థాంతర భూతత్వం లేదు నా అర్థాంతర భూతత్వం ఆనందము గలవాడు ఆనందము వేర్వేరు వస్తువులు వేర్వేరు తత్వములు అని మాత్రం మీరు అనుకోవద్దు ఓకే కాబట్టి ఆనందము వీడు మనిషి ఆత్మస్వరూపుడు వీడు పొందే ఆనందము ఆత్మ కంటే భిన్నము కాదు ఇంకో వస్తువు కాదు నేను అంటే ఆత్మ ఆత్మే కదా నేనంటే ఆనందము వేరు అని అనుకోవచ్చు అర్థాంతర అభేద నిర్దేశం యొక్క ప్రయోజనం అట్టిది పరమానందస్యేవాయం విషయ విషయ్యాకారేణ మాత్రా ప్రసృత ఇత్యుక్తం ఎందుకంటే పరమానందం అనేది ఒకటి ఉన్నది ఆ పరమానందము యొక్క ఒక అంశమే భోగ్యము మన చేత అనుభవ అనుభవించబడే భోగ్యము భోగ్యం అంటే సుఖం ఆ సుఖం మన చేత పొందబడే సుఖము విషయము అది పరమానందము యొక్క ఒక అంశ మాత్రమే ఇంకా భోక్త ఎవరు అది కూడా పరమానందం యొక్క ఒక అంశం మాత్రమే కాబట్టి పరమానందస్య ఏవ ఇయం మాత్ర మాత్ర అంటే అంశ వీడు లడ్డు నేను సుఖపెట్టాడనుకోండి ఇప్పుడు నేను లడ్డు ఆనందాన్ని పొందినవాడను భోక్తను నా చేత భోగింపబడినది లడ్డు లడ్డు కాబట్టి నేను లడ్డూని కాదు భోగించడం లడ్డు వలన వచ్చిన ఆనందాన్ని వీడు భోగిస్తాడు కాబట్టి లడ్డూ వలన వచ్చిన ఆనందానికి లడ్డూ తిన్న భోక్త ఆనంది అంటే ఆనందమును పొందిన వాడికి భేదం లేదు అంటే ఒకే ఆనందము లడ్డు ఆనందముగా ఆ లడ్డు ఆనందాన్ని అనుభవించే భోక్తగా పరిగణిస్తూ ఉంటుంది అదే కనపడుతుంది ఇది ఎలాగంటే చూపు ఉంటుంది ఆ చూపే చూడబడేదిగా చూడు చూచువాడుగా అది గడి విడిపోయి కనపడుతుంది అదే మాయ కాబట్టి ఆనందము యొక్క ఒక అంశ ఈ అంశం ఏమైపోతుంది ఒకవైపున భోగింపబడే ఆనందంగా ఇంకోవైపున భోగించే ఆనందిగా అదే భాషతో ఉంటుంది అనే విషయాన్ని ఇంతకుముందు చెప్పారు ఎక్కడ ఎక్కడ చెప్పారంటే ఎత్రవా అన్యదివ ఇత్యాది వాక్యేన ముప్పై ఒకటో మంత్రం ఇప్పుడు మనం ముప్పై మూడో మంత్రంలో ఉన్నాము రెండు మంత్రాల కంటే ఏం చెప్పారు ఎత్రవా అన్యదివ సత్ తత్రాన్యోన్యత్ అని చెప్పారు వీడి చేత దర్శించబడేది వీడికంటే భిన్నమా అన్నట్లుగా ఉంటుంది భిన్నము కాదు ఆ విధమానట్లుగా ఉన్న ఉన్న పరిస్థితిలో వీడు ఇతరుడుగా ఉండి ఇతరమును దర్శిస్తాడు అని చెప్పాడు కదా మరి జిగ్రేత పశ్చేత అన్న చోట చూచిన దాని నుంచి ఆనందం వస్తుంది విన్న దాని నుంచి ఆనందం వస్తుంది భోగ్యము అంటే చూడబడేది వినబడేది అలా ఉంటాయి అవి వీడికంటే ఇతరమా లేకపోతే ఇతరము వలే ఉండుతాయా ఇతరము వలే ఉండుతాయి కాబట్టి ఇతరము కాదు కాబట్టి అజ్ఞానం చేత ఇతరముగా వీడు దర్శిస్తున్నాడే తప్ప ఇతరము కానే కాదు అనే విషయం ఇంతకుముందు చెప్పడమే కాబట్టి నేను ఆనందిని అంటే ఆనందము భోగించువాడను ఇది ఆనందము అని వీడు అజ్ఞానం చేత అనుకోవడమే తప్ప వాస్తవంలో ఆనందానికి ఆనందికి అభేదమే ఈ విషయాన్ని ఆనందము చెప్పినది తస్మాద్యుక్త అయం పరమ ఆనంద ఇత్యభేద నిర్దేశ కాబట్టి సహ అంటే మనిషి పరమ ఆనంద ఉత్కృష్టమైన ఆనందమే ఉత్కృష్టమైన ఆనందం కలవాడు అని కాదు ఉత్కృష్టమైన ఆనందమే అనే అభేద నిర్దేశము ఎంతయూ చక్కగా ఉన్నది యుధిష్ఠిరాదితుల్యో రాజా అత్ర ఉదాహరణం కాబట్టి ఇటువంటి ఆనందము గల మనిషి ఎవడైనా ఉన్నాడా మీరు మనుష్యానందం అని ఒక యూనిట్ పెట్టారు ఈ యూనిట్ ఎక్కడైనా ఎక్కడో చోట ఉండాలి కదా ఇప్పుడు ఫుట్ అనే ఒక యూనిట్ పెట్టారు అది ఎక్కడుంది ప్యారిస్లో ఒక మ్యూజియంలో ఉందది ఎవరికైనా దాన్ని ఏమంటారంటే క్యాలిబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇండియాలో మనం క్యాలిబ్రేట్ చేసుకోవాలనుకుంటే మన ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళి క్యాలిబ్రేట్ చేసుకుని వచ్చారు వచ్చి వీళ్ళు కూడా ఒక డూప్లికేట్ క్యాలిబ్రేషన్ మెకానిజం పెట్టుకున్నారు కాబట్టి ఒరిజినల్ కావాలంటే మీరు ప్యారిస్లో మ్యూజియంలో ఉంది one foot rod copper rod అలాగే ఈ వన్ యూనిట్ ఆనందం గలవాడిని ఏమన్నా ఒకని చెప్పండి మీరు అంటే ధర్మరాజు గారిని చెప్పాడు చెప్తున్నారు భాషలు ధర్మరాజు గారికి ఒక యూనిట్ ఆనందం ఉంది నలమహారాజుకి ఒక యూనిట్ ఆనందం ఉంది అలాంటిది మీరు తీసుకోండి అని చెప్పారు ఓకే దృష్టం మనుష్యానందం ఆదిం కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే మనుష్యానందం అంటే ఏమిటో తెలిసిపోయింది కదా యూనిట్ అది వన్ యూనిట్ దాన్ని బిగినింగ్గా పెట్టుకోండి దాన్ని పది పెట్టి మునిస్తారు వంద పెట్టి మునిస్తారు అలా మునించుకుంటూ పోతారు that is the beginning point ఏమంటే ఇప్పుడు ఏం చేస్తారు శతగుణోత్తరోత్తర క్రమేణ ఈ ఆ మనుష్యానందాన్ని దాంట్లో ఉత్కాశం చూపించారు ఉన్ని పైకి తీసుకుపోతారు ఎలా పైకి తీసుకెళ్తారు ఐదు రెట్లు పది రెట్లు కాదు వందేసి రెట్లు వంద రెట్లు వంద రెట్లు వంద రెట్లు అంటూ అలా పైకి ఉత్కర్షని మీరు చూపిస్తూ ఉంటారు చూపిస్తే ఆఖరికి మీరు ఎక్కడికి వెళ్తారు ఇంకా పైన ఏమీ లేదు అనే చోటకి వెళ్తారు దాన్ని పరమానందము అంటారు అక్కడికి వెళ్తారు ఆ పరమానందం దగ్గర ఇంకా భేదం అనేది ఉండదు అంతవరకు భేదము అంటే గుణకారానికి భేదమని అర్థం గుణకారమేగా భేదం మనుష్యుడి కంటే దేవతలకి ఆనందం ఎక్కువ వంద రెట్లు అంటే మన భేదం వచ్చిందిగా ఇంకా పైన గుణకారం లేదు అంటే అక్కడితో భేదము ఆఖరు కాబట్టి ఇక్కడ భేద శబ్దానికి గుణకారము అని అర్థం తెలుగులో నేను రాసి పెట్టాను మామూలుగా భేద అంటే భేదము అని రాశారనుకోండి ఏం తెలుస్తుంది విషయం గమ్ముని బుద్ధికి కాదు ఏమిటి భేదం అంటే ఏమిటి ఇక్కడ భేదము అంటే ఇంత గుణకారము గుణించేదనుకోండి అంతకంటే గొప్పది ఇంకోటింది అనుకోండి భేదం ఉన్నట్టేగా కాబట్టి ఇంక పైన గుణకారమే ఉండదు అది పరమానందం అంతవరకు చెప్తున్నారు అక్కడ భేదము తొలగిపోతుంది అటువంటి పరమానందాన్ని శృతి బోధిస్తోంది అది దాన్ని మీరు పొందించా శుద్ధి చేస్తుంది అంటే ఆత్మజ్ఞానాన్ని కనుక మీరు పొందినట్లయితే ఆ పరమానందం మీకు లభిస్తుంది అత్రాయమానంద క్రమేణ వర్ధమాన అది ఈ ఆనందము వంద రెట్లు గుణకారంతో ఒక స్టెప్ మీద ఇంకో స్టెప్ మీద అలా పెరుగుతూ పోతోంది పెరుగుతూ పోయి ఎత్ర వృద్ధికాష్టామనుభవతి ఆనందం ఏం చేస్తుందంటే వృద్ధి అంటే పద గుణకారంలో పెంచుకుంటూ పోవడంలో హయ్యెస్ట్ పాయింట్ను రీచ్ దాని సీమ అంతిమ సీమను చేరుకుంటుంది వృద్ధి కాష్టాన్ అనుభవతి అంటే అంతిమ సీమను చేరుకుని అక్కడ ఉంటుంది ఆనందం అక్కడ ఏమవుతుందో తెలిసిన ఎత్ర గణిత భేదో నివర్తతే అక్కడ ఇంకా గుణకారము అనే భేదము ఆ గణితం యొక్క భేదము గణితం అంటే భేదమేమని మరి గణించుకున్నారంటే ఇది ఇది తక్కువదే అది గొప్పదే అలాంటి భేదము తొలగిపోను అక్కడికి చేరుకుంటాం ఎందుకని గణిత భేదము తొలగిపోయిందో తెలుసిన అక్కడ అక్కడ వరకు అజ్ఞానము ఇతరము అనే భేదం ఉంటుంది ఇంకక్కడ ఏ భేదము లేదు భేదం ఉంటే అజ్ఞానము ఆనందం యొక్క స్థాయి తక్కువ భేదం కనుక పోతే అజ్ఞానం పోయి భేదం పోతే ఆనందంలో మీరు పరాకాశం చేరతారు అన్య దర్శన శ్రవణ మనాభావాత్ అన్యహాన్యత్వ స్థితి ఉండదు ఇంకా కష్టేన కిం పశ్యేద్ అని ఉంది ఎవడు దేనిని దేనితో చూస్తాడండి అంటే ప్రతివాడు పొడబడేది చూసేటువంటి ఉపాయము ఉపకరణము ఈ భేదాలన్నీ సమస్యపోతాయి అన్య దర్శనము ఉండదు అన్య శ్రవణం ఉండదు సో అన్య అన్యేన అన్యోన్యత్ అన్యోన్యత్ శృంగా అన్ని మంత్రము ఇతరుడు ఇతరమును వెళ్తాడు ఇంకా అక్కడ కహా కేన కిం శృణోతి లేదా శృయాత్ అనే మాట ఉంటుంది ఇతరమును వినుట అనే అజ్ఞానం తొలగిపోతుంది అలాగే మననము ఇతరము ఉంటుంది ఆ ఇతరమును మనం మననం చేస్తాము అనే భేదం తొలగిపోతుంది అప్పుడు అద్వయ ఆత్మనిష్ఠుడుగా వాడు మిగిలి ఉంటాడు అప్పుడు వాడికి ఆ పరమానందము వాడి స్వరూపంగా ఉంటుంది ఆ విషయాన్ని స్థుతి చెప్పబోతోంది తం పరమానందం వివక్షన్నాహ ఆ పరమానందాన్ని చెప్పబోతున్న స్థితి ఇలా అంటూ ఏమని అథయేషకం పునశ్చానామానందా సేకర్పితృనా జపలోకానామానంద శ్రద్ధ అంటే మనుష్యానందం చెప్పాక ఈ మనుష్యానందంలో మౌనంగా మీరు తీసుకోండి అది ఆ పుణ్యలోకాన్ని సంపాదించిన పితృదేవతలకు లభిస్తుంది ఈ పితృ అంటూ ఉంటారు పితృ అలా మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి వైదికులు పితృదేవతారాధకులు బేసిక్గా వైదికులు పితృదేవతారాధకులు ఫండమెంటల్గా అంచేతనే ప్రపంచంలో ఏ కల్చర్లోనూ లేనంత పితృదేవతారాధన మనకు ఉంటుంది మన వైదిక ధర్మం అలా ఉన్నది మిగతా కల్చర్స్లో నేను ఫాదర్స్ డే మదర్స్ డే అని బతుకున్నప్పుడు ఉంటుంది పోయిన తర్వాత అది ఉండదు ఏముండదు పోయిన తర్వాత ఇంక ఫాదర్స్ డే అనేది మదర్స్ డే అనేది ఎండ్ ఆఫ్ ఇట్ ఒకసారి పెట్టి లెక్క వస్తుంది హోకయాకం ఇక్కడ అలా కాదు ఇక్కడ అసలు మీరు తగలబెట్టి వచ్చిన తర్వాత అసలు పని అప్పుడు ప్రారంభం అవుతుంది అప్పుడు మొదలు పెడితే ఇంకా వీళ్ళకున్న ఆస్తి జరిగిపోయినా కూడా అది అలా నడుస్తూనే ఉంటుంది ఒకప్పుడు వీళ్ళకి డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి చేయాల్సి ఉంటుంది అలా పెద్ద కార్యక్రమం తర్వాత పుష్కరాలు వచ్చాయంటే మళ్ళీ అదో కార్యక్రమం భాగవతంలో ఎప్పుడు పితృదేవతలను ఆరాధించాలి ఏ ఏ తిథులు నక్షత్రము ఆరాధించాలి అని ఉంది భాగవతంలో నేను అదంతా వర్కౌట్ చేసి పెడితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల నలభై నాలుగు రోజులు వీడు పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటారు తెల్ల తర్పణాలు ఈ తర్పణాలు ఏదో హిరణ్యశ్రార్థం ఆమశ్రార్థం ఇత్యాదయ ఇంకా పుస్తకాలు వస్తే నైమిత్యంగా ఏమో వీళ్ళు పితృదేవతలు వైదికులు అంటే అలా ఉంటారు అది నెంబర్ వన్ నెంబర్ టూ స్వర్గములలో ఉండే లెవెల్స్లో లో పితృలోకము అట్టడుగును ఉంటుంది ఇట్ ఈస్ సుపీరియర్ టు మనుష్య కొంత స్వర్గంలో మనకు అది అట్టడుగు లోకం అది అది అంతవరకు మీకు తెలుసు ఆ పితృలోకాన్ని జయించినటువంటి పితృదేవతలకి వంద రెట్ల ఆనందం ఉంటుంది చాలా గొప్ప విషయం అథయేషం గంధర్వలోక ఆనంద ఈ పితృలోకమును జయి పితృలోకమును జయించిన పితృదేవతల ఉండే ఆనందాన్ని వంద రెట్లు జన్మలోకాన్ని జయించిన వాళ్ళకు ఉంటుంది జన్మలోకం అంటే మన ఈ సినిమా స్టార్స్ సినిమా స్టార్స్ లో రెండు రకాలు సింగర్స్ డాన్సర్స్ సింగర్స్ డాన్సర్స్ కలిగి గంధర్వులు అనబడతారు గాన బజానా అని అంటారు అంతేకానే ఇప్పుడు కూచిపూడి డ్యాన్స్ ఉందనుకోండి దానికి సింగర్స్ ఉంటారు డాన్సర్స్ ఉంటారు దోనం రెండు కలిసి గంధర్వలో భాష్యకారు అథలే మనుష్యాం ప్రకారా శతం ఆనందభేదా తర్వాత ఈ మనుష్యులకు పైన చెప్పిన విధంగా ఆనందాలు ఉన్నాయి అవి మొదటి ఈ ఆనందంలో అల్పములైన ఆనందం అంచేతనే గుణకారం ఉంది అల్పం కాకపోతే గుణకారం ఎందుకు అంచేతనే ఆనంద భేద భేదం ఉంటుంది అభేదం వస్తే ఇంకా గుణకారం ఉండదు దీన్ని వంద పెట్టి గుణిస్తే అది ఒక పితృదేవతల యొక్క ఆనందం ఈ పితృదేవతలకు విశేషణం ఉంది తేజాం విశేషణం యతలోకానామితి యతలోకానం అనేది పితృదేవతలకు విశేషణం ఏమిటా విశేషణము శ్రాద్ధాది కర్మభి పితృం తోషయిత్వా కర్మణ జితో లోక వేదాంతే జితలోకా అంటే ఆ పితృలోకాన్ని జయించారంటే ఎలా జయిస్తారు శ్రాద్ధము తర్పణములు ఇత్యాది కర్మలను చేస్తూ ఎల్లప్పటికీ ఆ పితృదేవతల్ని సంతోషపడుతూ ఉంటే ఆ పుణ్యము చేత వీడికి పితృలోకం దొరుకుతుంది అది పితృలోకమును జయించుట అంటే అటువంటి పితరుల యొక్క ఆనందము మనందరికీ ఉంటుంది తేషాం పితృణాం పరిమాణ ఏక ఆనందో భవతి ఆ విధముగా పితృలోకమును జయించి అక్కడ పితృదేవతలుగా నిలుగుందుకున్న పుణ్యజీవుల యొక్క ఒక ఆనందము ఇంతకుముందు చెప్పిన మనుష్యానందాన్ని మొండబెట్టి గురిస్తే ఎంతో అందరు ఓకే తర్వాత మంత్రం దగ్గరికి రండి కాదు ఇంకా భాష్యమే సహా అతి శతగుణీకృత గంధర్వలోకే ఏక ఆనందో భవతి ఆ పితృ పితృల పితృదేవతల ఆనందాన్ని వంద ప్రతిగుణిస్తే గంధర్వలోకంలో ఉండే వాళ్ళ యొక్క ఆనందము ఒకటవుతుంది అంటే గంధర్వులకందరికీ అంత ఎక్కువ ఆనందం ఉంటుంది ఇప్పుడు మన శ్రీనివాసరాజు వాళ్ళు వాళ్ళని వాళ్ళ ఆనందానికి ఆనందంగా అన్ని పోగాలని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారని అనుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మంత్రంలో వినండి అథయేషతం గంధర్వలోక ఆనందా అంటే లోక ఆనంద అంటే విడదీస్తే లోకే ఆనంద అవుతుంది స ఏక కర్మదేవానామానంద ఏ కర్మణ దేవత్వమభిసంపద్యంతే అది ఇప్పుడు ఈ గంధర్వలోకంలో ఉండే ఆనందాన్ని ముందబెట్టి గుణిస్తే కర్మదేవతల యొక్క ఆనందం లభిస్తుంది కర్మదేవతలోని కర్మ విశేషణం వేశారు కర్మదేవతలు ఇది ఎలాగంటే అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ అని పెర్మనెంట్ రెసిడెన్స్ అంటారు అక్కడ ఉన్నవాళ్ళని పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు అక్కడ ఉన్నవాళ్ళు సిటిజన్స్ ఈ బయట నుంచి వెళ్ళిన వాళ్ళు పెర్మనెంట్ రెసిడెన్స్ ఆ పెర్మనెంట్ అనే పదం పెట్టేటంటే అది వీడిని పైకి తీసుకొచ్చినట్ట దిగలాగినట్ట అక్కడ ఉన్నవాళ్ళు పెర్మనెంట్ అనరు అక్కడ ఉన్నవాళ్ళు సిటిజన్స్ కాబట్టి ఈ పర్మనెంట్ రెసిడెన్స్ అన్నట్టుగా ఈ కర్మదేవ మీరు కర్మదేవులు కర్మదేవత స్వర్గంలో ఉంటారు ఇతరులోకం కంటే పైన ఉంటారు ఇతరులోకం కంటే పైన జంధంలోకం ఆ పైన ఉంటారు వీళ్ళు అక్కడికి ఎలా చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఎలా అయితే వీళ్ళు వేసా కండిషన్స్ ఇమిగ్రేషన్ కండిషన్స్ మోడల్ డాక్యుమెంట్లు సర్టిఫికెట్లు పెట్టి పెట్టి పెట్టి ఇక్కడ వీడి వల్ల అక్కడ దేశానికి ఏదో లాభం ఉందని చెప్పేసి బిజినెస్ మరొకటనో ప్రూఫ్లు చూపించి ఇంత డబ్బులు కట్టి ఇంత పని చేస్తే వీడికి పెర్మనెంట్ రెసిడెంట్ అన్నట్టుగా అగ్నిష్టోమము ఇచ్చి అది కర్మలను చేసి చేసి చేసి తిండి పొలం అనేసి ఇంకోసారి చేసి అగ్నిస్తోమాది కర్మలను చేసి వీరు దేవలో కలిగిపోయాడు వాళ్ళని కర్మదేవతలు అంటారు భాష్యం శతగుణీ కృత కర్మదేవానా ఆనంద నన్ను కర్మదేవతలకి ఉండే ఆనందము ఒక యూనిట్ అవుతుంది వాళ్ళు అంటే అగ్నిహోత్రాదిశ్రౌతకర్మణ ఏ దేవత్వం ప్రాప్నువంతి దే కర్మదేవా కాబట్టి కర్మదేవతలు అంటే మీకు తెలుస్తుందో తెలియదు అని భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తున్నారు అగ్నిహోత్రము మొదలైన శ్రౌత కర్మలు చేయాలి శ్రౌత కర్మలకి చెప్పేస్తారు ఆ శ్రౌత చేయడం మానేసి తర్వాత ఏమంటున్నారంటే పుష్కరిస్తున్నది కృష్ణవేణిలో స్నానం చేస్తే మీకు చాలా స్వర్గం వచ్చేస్తుంది చెప్పేసి అక్కడ శ్లోకం తప్పులతో ఉంది ఆ శ్లోకం కూడా ఎక్కోపివా ఎక్కడ పుత్రవా ఎస్మిన్ కస్మిన్ కాలేవా స్నాతి సహా స్వర్గం ఆప్నోతి అని శివానంద భారతిలో తప్పులు శ్లోకం వల్ల తప్పులు కూడా సంస్కృత శ్లోకం రాసేప్పుడు అంటే లోకువ సంస్కృతం ఉన్నా సంస్కృతం వచ్చిన వాళ్ళన్నా అంత లోకువ గ్రామే చది వారణ్యే గ్రామే చా కాదు గ్రామే వాది వారణ్యే అని ఉండాలి గిరౌ ఎత్ర వా కృష్ణవేణ్యంభసి స్నాత అని ఉండాలి భసి స్నాక వ్యాపోయి వాజపేయ ఫలం లభే వాజపేయ చేసిన ఫలం పదిపేయాలి ఉంటే అగ్నిశోమయోగ యొక్క బాపు హైవో అంటే దానికంటే చాలా గొప్ప యాగం చాలా పెద్ద యాగం కాబట్టి దాన్ని చేసిన ఫలం లభిస్తుంది పుష్ణమైన పుష్కరంలో స్నానం చేసి కానీ శ్రౌత కర్మలు చేయక్కర్లేకుండా లేదంటే సరళమైన ఉపాయాన్ని చెప్తారు అంటే అంత అతిశయోక్తులు చెప్పేస్తారు సో ఎలాగంటే ఎలాగంటే చూడండి కన్యా రాశి జీవే జీవుడు అంటే బృహస్పతి జీవుడు అంటే బృహస్పతి వాడు ఆయన కన్యారాశిలోకి వచ్చారు బృహస్పతి కాదు సరే గురువు జీవుడు అంటే గురువు బృహస్పతి కాదు సారీ తప్పు అలా చెప్పారు జీవు నామ గురువు నటు బృహస్పతి దీని ఉంటుంది జీవుడు అంటే గురువు బృహస్పతికి జీవుడు అని పేరు ఉండదు గురువుకి జీవుడు అని పేరు గురువు అంటే ఈ అస్ట్రాలజీలో గురువు ఆయన కన్యారాశిలోకి వచ్చారు కృష్ణవే కృష్ణవేణి నదీతటే అంటే ఈ ఎక్కడ పడితే అక్కడ కన్యారాశిలోకి వచ్చినట్టుగా అవునండి ఆయన కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణవేణి నది ఒడ్డున స్నానం దానం తథా క్షౌరం క్షౌరం కూడా అంటే స్నానం చేసి దానం చేసి క్షౌరం క్షౌరం అంటే ముండనం ముండనం అంటే పిలకుండాలి ముండనం మొత్తం అంతా చేసేయడం కాదు అంటే ఇప్పుడు అంటే తలని ఇలా సమర్పించడం ఏదో చేసినట్లయితే ఏమవుతుంది త్రికోటి కులముద్ధరేత్ మీ తరములు మూడు కోట్ల తరములందరూ ఉద్ధరించబడతారు చాలా మూడు కోట్లు ఇంకేమో బయట పది కోట్లు వేసుకుంటారు చాలా ఆశ తీరింది అక్కడికి అంతా సో ఇవి ఈ రకంగా ఇవి శ్రౌతం శ్రౌతం పోయి స్మార్తంలోకి వస్తే ఇలా స్మార్తం కూడా పురాణం ఇంకా వ్రతాలను ఉన్నాయి కర్మలు చేయడానికి పురుషులకి కర్మలు స్త్రీలకి వ్రతాలను పెట్టారు వాళ్ళు ఇదంతా పురాణం సో పోలమ్మ వ్రతం లేకపోతే ఋషిపంచమి వ్రతం క్షీరాభ్యద్వాదశి వ్రతం ఇలాంటి వ్రతం చేసినట్లయితే స్వర్గం వస్తుంది సో ఈ విధంగా కర్మదేవతలు స్వర్గాన్ని పొందినారు వాళ్ళకి ఆనందం ఉంటుంది మంత్రంలో వచ్చినట్లయితే అథయే సతం కర్మదేవానామానందా ఏక మీరు కూడా ఓపిక పట్టండి ఈ రోజు బాగుంటలేదుగా వెళ్ళింది సో ఎవరైతే కర్మదేవతలు ఉన్నారో వాళ్ళ ఆనందాన్ని వందబెట్టుకుని ఉంచండి పునిస్తే పర్మనెంట్ రెసిడెంట్ ఆనందానికి వంద పెట్టి పోలిస్తే సిటిజన్ ఆనందం వస్తుంది ఎక్కడ దుబాయ్లో దుబాయ్లో కానీ యూఎస్లో కానీ పర్మనెంట్ రెసిడెంట్ ఆనందాన్ని వంద పెట్టి గుణిస్తే సిటిజన్ ఆనందం వస్తుంది కెనడాలో కూడా అలాగే కర్మ చేసి వెళ్ళారు వీళ్ళు అక్కడే పర్మనెంట్ గా మొత్తం కల్పం అంతా అక్కడే ఉండిపోయి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు అశ్వమేధాది గొప్ప కర్మల్ని చేసి వెళ్ళారు ఇంకా వాళ్ళు కిందకి రారు అల్పాంతం వరకు కిందకి రారు అక్కడే ఉండిపోతారు వాళ్ళు సిటిజన్స్ ఉంది వీళ్ళు కర్మ చేసి వెళ్ళి ఆ పుణ్యం కొంతకాలం ఉండి మళ్ళీ వాపసు వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు వాపసు ఉంటారు వాళ్ళని అజాన దేవతలు ఉంటారు చూడండి వాళ్ళ యొక్క ఆనందం ఈ కర్మదేవతల ఆనందం కంటే హండ్రెడ్ ఉంటుంది భాష ఆజానత ఉత్పత్తి ये देवाः हे आजात దేవాహ పుట్టుకతోటే వాళ్ళు దేవతలు పుట్టుకతోటే దేవతలు అంటే పుట్టుక అంటే సృష్టి అది మరి నేను రాసి ఉంటాను లేకపోతే కుదరదు మామూలుగా పుట్టుకతోటే రాసేస్తే పని అయిపోతుంది కానీ పుట్టుకంటే అక్కడికి వెళ్ళి కొడతారు అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పటికే దేవలోకం ఉంటుంది కదా అసలు ముందు దేవలోకం వచ్చిన తర్వాత మనుష్యలోకం వస్తుంది ఆ దేవలోకంలో దేవతలు అంటే వాళ్ళు క్రితం కల్పంలో మహాపుణ్యం చేసేసి సృష్టి ఆరంభం నుంచి దేవతలుగా ఉండిపోయారు వాళ్ళకి అజాన దేవతలు ఉంటాయి సృష్టి అంతం వరకు కల్పాంతం వరకు అక్కడ ఉంటారు వాళ్ళ యొక్క ఆనందము వందలు ఈ కర్మదేవతల కంటే సో కర్మదేవతలు అలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటారు గ్రీన్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది గ్రీన్ కార్డ్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ మీరు కొన్ని అప్లికేషన్స్ డబ్బులు కట్టి ఏదో దానికి కావాల్సినంత ప్రూఫ్ అంతా చూపించి దాని కండిషన్స్ అన్ని మీరు వైలేట్ చేయకుండా ప్రూఫ్ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఉంటే మళ్ళీ ఇంకో మర్యాద ఇస్తారు లేకపోతే బంధు ఈ కర్మదేవతలు పరిస్థితాలు వాపసు వచ్చేస్తారు వీళ్ళతో కంపేర్ చేస్తే ఆజాన దేవతల యొక్క ఆనందము వంద రెట్లు ఉంటుంది ఇక